సో ఈ విధంగా ఇప్పుడు వర్ణం వ్యవస్థ చెడిపోయిందని అందరూ ఒప్పుకున్నారు ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు చెడిపోయింది అని కొందరు అడుగుతున్నారు వీళ్ళు విధమాలు అతివాదం ఏమిటి అసలు వర్ణ అంటే వాడిని కాల్ చేసేయండి కారణం దూషణ కాదు కదా వర్ణ వ్యవస్థ అనుకున్నాడు కాబట్టి వాడు వాడు అస్కురాక్టిస్ట్ anti society anti Dalit anti is Brahmanic person so ఇప్పుడు సూక్ష్మం రెండు ఉన్నాయి ఈ మితవాదులు కొంతమంది ఉన్నారు వాళ్ళ ఎక్కడానికి వర్ణ వ్యవస్థ ఒకప్పుడు మౌనం ఇప్పుడు చెడిపోయింది ఎప్పుడు చెడిపోయిందో వాళ్ళు పిన్ పాయింట్ చేశారు మహాభారతానికి ముందు వర్ణ వ్యవస్థ గుణ కర్మ విభాగంగా ఉంది మహాభారతంలో వర్ణ వ్యవస్థ ఫిఫ్టీ ఫిఫ్టీలో ఫిఫ్టీ గుణకర్మాలు ఉంటాయి గీతలో కూడా ఫిఫ్టీ గుణకర్మలకే సపోర్ట్ ఫిఫ్టీ బై బాక్తో రైతు కర్ణుడికి క్షత్రియ వర్ణానికి అధికారం లేదు అని భర్త డిసైడ్ చేశాడు భర్త అంటే సోక పుట్టుకోవాలనుకుంటాడు సో ఫిఫ్టీ ఫిఫ్టీలో వాళ్ళు ఏమన్నారంటే మహాభారతంలో ఇస్తే ఇది లిమిటింగ్ పాయింట్ అంతకు ముందు వర్ణ వ్యవస్థ బాగుండేది అక్కడి నుంచి వర్ణ వ్యవస్థ చెడిపోయింది కాబట్టి ఇప్పుడు వర్ణ వ్యవస్థ చెడిపోయింది కాబట్టి ఒకప్పుడు కూడా చెడిపోయింది అని అనడం సరికాదు ఓకే ఇది పాయింట్ ఇప్పుడు మనం ఎవరో దేవతలను చూడలేదు కాబట్టి ఒకప్పుడు కూడా దేవతలను ఎవరు చూడలేదు అనే మాట తక్కువ అన్నదాన్ని దృష్టాంతంగా అది వర్ణం వ్యవస్థ ఇక ఆశ్రమం వ్యవస్థ ఇప్పుడు ఆశ్రమం వ్యవస్థ పూర్ణంగా చెడిపోయింది ఆశ్రమం వ్యవస్థ మీద అసలు కాంట్రవర్సీ ఏమీ లేదు ఆశ్రమం వ్యవస్థ మీద కాంట్రవర్సీ ఏమీ లేవు ఒకసారి పెద్ద మఠాధిపతి దేవుడు వచ్చారు పెద్ద పీఠాన్ని వివిధ పీఠాధిపతులు ఉన్నారు కదా వాళ్ళలో ఒక ఆయన గుంపుకొచ్చారు వాళ్ళు అప్పుడు యాత్ర చేస్తూ అంటే శిష్యుల్ని వాళ్ళని దర్శించి వాళ్ళని అనుగ్రహించడం కోసం ధర్మ ప్రచారము పెట్టి జైత్రయాత్రను కూడా చేపడతారు ఎవరైనా జయించడం దీంట్లో జైత్రయాత్ర జయించాల్సిన క్రిస్టియన్ మిషన్ క్రిస్టియన్ జయించి హిందూ ధర్మాన్ని రక్షించాలి ఆ పని ఏదైనా చేయకూడదు ఇంకా ఎవరి మీద జైత్రయాత్ర మీ మీద నా మీద జైత్రయాత్ర ఏదో అప్పట్లో అలా మేము జనాలు పెట్టుకోవాలన్నట్టుగా ఎవరో మాట పట్టుకుంటూ ఉన్నాం ఏ ప్రయాణానికి వెళ్ళినప్పుడు గుంటూరు వచ్చాడు ఎవరో పెద్ద ప్రయాణం వచ్చినప్పుడు అక్కడ ఒక గ్రూప్ ఉంది వర్ణాశ్రమ పరిరక్షణ సమితి అని గ్రూప్ ఆ గ్రూప్ వాళ్ళని ఆయన కలిశాడు కలిసి రాజ్యవర్గం చేశాడు అప్పుడు ఒకడు ఒకటి ఇప్పుడు కూడా అపోనెంట్ ఒకటి ఉంటాడు మనంతా డెమోక్రాటిక్ సొసైటీ కదా ఒక అపోనెంట్ లేచి ఆయన ప్రశ్న ఎవరు బిడ్డలుంటే కాబట్టి మీరు వర్ణాశ్రమ పరిరక్షణ సమితి అన్నాం కదా మీరు ఏం చేస్తారు ఏం చేస్తారేమిటి వర్ణాశ్రమాన్ని పరిరక్షిస్తారు అని ఎవరు చెప్తారు మీరు అలా మధ్యలో చెప్పండి ఆయన చెప్పండి ఎందుకంటే మీరు మీరందరూ వర్ణాన్ని పరిరక్షించేందుకు సిద్ధపడుతున్నారు తప్ప మీరు ఎవరో ఆశ్రమాన్ని పరిరక్షించటం లేదు ఆశ్రమ వ్యవస్థని మీరు అలా తప్పు పెట్టారు మీరు ఆశ్రమ డ్రాప్ చేసేయండి వర్ణపరిరక్షణ సమితిని పెట్టుకోండి వర్ణాశ్రమాన్ని ఉండే సమాసం శంకర భగవద్వారు సమాసం లేదు తప్ప మీరు ఆశ్రమాన్ని ఎవరు పరిరక్షించారు ఎందుకంటే మీరు ఎవరు కూడా సన్యాసం తీసుకోరు అక్కడ ఉండే గణ పండితుల్ని శాస్త్ర పండితుల్ని గృహస్థుల్ని మీరు ఎవరు ఆయన అక్కడ తప్ప ఇంకెవరిని సన్యాసం తీసుకోని కూడా ఆయన మీరు కూడా ఎవరు అర్థం తీసుకో అందరూ గృహస్థులుగానే ఉండిపోతారు మీరు ఏం ఆశ్రమాన్ని పరిరక్షించారు కానీ వర్ణాన్ని పరిరక్షించాలన్న మీరందరూ వర్ణాన్ని మానేసి ఆశ్రమాన్ని పరిరక్షిస్తామని చెప్పాను ఎవరు చెప్పడం ఎందుకంటే ఆశ్రమాన్ని పరిరక్షించాలంటే ఇప్పుడు అక్కడ ఉన్న సగం మంది సన్యాసం తీసుకోవాలి కాబట్టి ఈ కథంలో నేను నేను నా అభ్యర్థిగా చెప్తున్నా ఏ పక్షం చెప్పకుండా యాజ్ థింగ్స్ స్టాండ్ ఇప్పుడు ఇప్పుడు చెప్పి సో వర్ణ వ్యవస్థను కాపాడాలంటాను తప్ప ఆశ్రమ వ్యవస్థను కాపాడాలంటాం ఎందుకంటే అన్నవాడి వయస్సు వ్యవస్థను కాపాడాలి అన్నవాడి వయస్సు ఇంకా ఇంకా గృహస్థుగానే ఉన్నాడా ఇంకా మనవాడితోటి కోరుకుంటుంది కొడుకులతోటి వేలాడుతున్నాడా ఇంకా హౌ ఇస్ డూయింగ్ సన్యాసి పోయినా okay when are the beginning సన్యాసి యూ కెన్ డిక్లేర్ అని అడిగారు అనుకోండి జీవించాలి సన్యాసం అంటే వెళ్ళకపోవా సో ఈజ్ ఇన్ ట్రబుల్ కాబట్టి వర్ణం వ్యవస్థ అంటే ఇది దాన్ని గివెన్ మేము బ్రాహ్మణులము లేదా మేము క్షత్రియులము ఇది దాన్ని గివెన్ ఇంకా మేమేం చేయనక్కర్లేదు ఆశ్రమ వ్యవస్థలో ఇలాంటి వేషాలకున్నాము ఎనివే శంకర్లు అంటున్నారు ఇప్పుడు ఆశ్రమ వ్యవస్థ చెడిపోయింది చెడిపోవడం అంటే ఏమిటి గృహస్థు గృహస్థులని బ్రహ్మచారి లివ్ తొగదనడం అమ్మాయితో లివ్ చేస్తూ ఉంటాడు పెళ్ళిగా లివింగ్ తొగదనం గృహస్థాశ్రమం ఈ ఎఫ్రైడ్ ఆఫ్ గృహస్థ అది వాడుతుంది ఇష్యూస్ ఉంటాయి ఇద్దరు బ్యాచులర్ గా ఉంటున్నారు లివింగ్ తొగదనం ఇది లేదు అది ఆశ్రమంలో వచ్చి చనిపోయినట్టే కదా గృహస్థుంటాడు రిటైర్ అయిపోతాడు పిల్లలు అందరూ పెళ్లిళ్ళు వాళ్ళంతా వాళ్ళు పంపుతూ ఉంటారు ఇవాళ మీరు వాళ్ళ ప్రస్తాశనం తీసుకోవాలి కదా తీరకుండా వాళ్ళ ప్రస్తాశనం అంటే ఏంటి భార్య భర్త కలిసి నివసిస్తూ ఉంటారు పిల్లలకి దూరంగా నివసిస్తుంది ఎప్పుడైనా వాళ్ళు వచ్చి ఆశీర్వదనం తీసుకుని పోయిట్లా ఉండాలి టెక్నికల్ గా వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అన్న పాయింట్ ఇన్ శిష్యుడి లాగా వాడు వస్తాను వాడు వస్తున్నట్టు వీళ్ళు కూడా వస్తారు ఏం కాదు ఈ స్పిరిట్ ఈ శక్తి కీప్ అవే ఫ్రమ్ మైండ్ దాని పేరు తపస్సు చేసుకుంటూ జీవించాలి తపస్సు అంటే ఏమిటి తప్ప ఆలోచన లేదా ఉపనిషత్తులు అధ్యయనం చేసుకుంటూ జీవించాలి అది దాని పద్ధతి అది ప్రస్తుతం చేతనైతే సన్యాసంలోకి వెళ్ళాలి అది సన్యాసం ఇప్పుడు పోయింది శంకరం అంటున్నారా ఆయన రాముడికి కోరింది అసలు సన్యాసం తీసుకుంటే వాడికి మెట్లు పెట్టాలనే స్థితికి వెళ్ళింది ఆయన కావాలన్నాడు ఆయన దాన్ని రివైవ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆశ్రమ వ్యవస్థ అంతా చెడిపోయింది కనుక ఒకప్పుడు కూడా లేదు అనే మాట కనుక అలాగే ఇప్పుడు దేవతలు కనపడకపోయినా ఒకప్పుడు కనపడేవారు అంటే ఎందుకంటే ఈ దేవతలకు విగ్రహం ఎంత పడుతుందో ఆయన ఏమన్నా విగ్రహాన్ని పూజ చేస్తున్నారంటే అది లేదు ఏం లేదు దేవతలకు కూడా వేదాంతం ముందు అధికారం కాదు దానివల్ల మీకు ఏమవుతున్నా అంటే వేదాంతము అందునంతటి మహాభాగ తెలుగు భాషలో అంటారు మహాభాగ మహాభాగ్యశాలిని ఎంతటి భాగ్యశాలిని విద్య ఎంతటి అంటే దేవతలు దీనిని శరణాగతి చేస్తేనే వాళ్ళకి జీవితంలో సుఖమైన తతశ్చ వ్యవస్థావిధాని శాస్త్రము అనర్థకం కాబట్టి వ్యవస్థ ఇప్పుడు లేదు కాబట్టి ఎప్పుడూ లేదు అన్నాను వర్ణ వ్యవస్థ ఇప్పుడు పోయింది కాబట్టి ఎప్పుడు ఎప్పుడు లేదు అంటే ఆ వర్ణ వ్యవస్థను చెప్పే శాస్త్రవాక్యం వ్యర్థం ఆశ్రమ వ్యవస్థ ఇప్పుడు ఎక్కడ లేదు కాబట్టి ఒకప్పుడు కూడా ఉండేది కాదు అని మీరు అన్నారనుకోండి ఆశ్రమ వ్యవస్థను చేసేటువంటి శాస్త్రవేత్త అనర్థం అదేవిధంగా దేవతలు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు అన్నట్లయితే దేవతల రూపము ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు అన్నట్లయితే ఆ దేవతలకు నిజాహంలో చెప్పినటువంటి వాక్యాలు వ్యాసాలను సంబంధించారు మాట్లాడలేదు అనే వాక్యాలని కూడా వ్యర్థమవుతాయి తస్మాత్ ప్రసంగాన్ని ముగిస్తున్నాను ధర్మోత్కర్షవశాత్ చిరంతనా దేవాది ప్రత్యక్షం జవజు ఇది శిష్యతే జగురు అన్నది హరంతి లేకపోతే హరతి హరత హరంతి వ్యక్తి జహారా జహపతికి సో ఒకప్పుడు ఇప్పుడు ఒకప్పుడు మహాత్ములు జనంతో అంటే వ్యాసాన్ని ప్రాచీన గురువులు దేవాకులతో దేవాకులతో దేవతలతో వాళ్ళతోటి వ్యవహారం చేసి ఉండేవారు చేసేవారు అన్నదే యుక్తియుక్తముగా ఉంటుంది కాబట్టి మనం మహారాజు చేయలేదు వాళ్ళు చేస్తే మనం చేయాలి కదా అంటే ధర్మం కక్ష ఆ ధర్మము ధర్మ జీవితంలో ధర్మానుష్ఠానం కనుక చాలా అధికంగా ఉన్నట్లయితే ఆ దేవతల యొక్క అనుగ్రహం యొక్క వాళ్ళకు నిర్వహించడం సంభవమైందేది మన జీవితంలో ధర్మం తక్కువ భోగం ప్రధానంగా ఎక్కువగా ఉంటున్నాం కనుక మన ధర్మం యొక్క లెవెల్ బాగా తగ్గిపోవడం చేత దేవతలతో ప్రత్యక్ష సంబంధం మనకి లేదు ఒకప్పుడు ధర్మం చాలా ఉత్కర్షగా ఉండేది కనుక దేవతలతో ప్రత్యక్ష సంబంధం లేదు అని చెప్పుకుంటే യുക്തി ഉപശിഷ്യതേ അതേർത്ഥം ശിഷ്യതേ യുജ്യതേ യുജ്യതേ ശിഷ്യതേ യുജ്യതേ യുക്തിയുക്തമുగా ఇక్కడ శిష్యతే ఉంది యుజ్యతే శిష్యతే శిష్యతే చాలా చక్కటి ప్రయోగం వెరీ యూనిక్ ప్రయోగం అభిచస్మరంతి పైగా మహర్షులు ఇంద్రియ విషయాన్ని నిర్ధారణ చేస్తూ శివపరిమాణంలో రాసినాడు స్వాధ్యాయాష్టదేవతా సంప్రయోగ ఇబ్బంది మహర్షి యోగ దర్శనంలో ఒక ఒక సూత్రం చెప్పాడు స్వాధ్యాయము అనేది దేంట్లో ఇక్కడ క్రియాయోగ తమ స్వాధ్యాయేశ్వర ప్రవిధానాన్ని క్రియాయోగ అని సూత్రం సాధన పాదం రెండవ పాదం మొదటి పాదం సమాధి పాదం రెండవది సాధన పాదం సాధనలో ఒకటి ఏదైనా రెండో సూత్రము మూడో సూత్రము క్రియాయోగము ఈ రోజుల్లో క్రియాయోగ అని ఒక గ్రూప్ ఉంది అది కాదు ఆ గ్రూప్ వాళ్ళు క్రియాయోగా అనే మాటలేదు వాళ్ళు ఎడాప్ట్ చేసుకున్నారు ఎలా చూసుకున్నారంటారో హైజాక్ చేశారంటారో మనం చూసే అందరికీ ఆ పదాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు క్రియాగల ఇక్కడ క్రియాయోగము మూడింటికి క్రియాయోగము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రయోజన దాంట్లో స్వాధ్యాయము అంటే వేదాధ్యాయము శాస్త్రాధ్యాయము అలాగే స్వాధ్యాయము ఈ స్వాధ్యాయం కనుక బాగా చేస్తే ఇష్టదేవతతో సంప్రయోగము అంటే మీ దేవత ఏ దేవత ఇష్టము మీకు అభిష్టము ఏ దేవతను మీరు మా వ్యక్తిగా పోలుస్తారో ఆ దేవతతో మీరు వ్యవహారం చేయవచ్చు అని యోగశాస్త్రంలో ఒక సిద్ధిగా చెప్పిన కాబట్టి దేవతలకి స్వరూపము కారణము అని మనం అంగీకరించక తప్పదు యోగోపి అనిమాగ్యైశ్వర్య ప్రాప్తి ఫల స్మర్యమాన శక్యతే సాహసమాత్రేణ్యాక్ష్యామి అలాగే ఓం చెప్పారండి యోగ సూత్రాల్లో చెప్పారు ఈ యోగ సూత్రాల్లో చెప్పింది మన ఎందుకు అది పెద్ద ప్రమాణం కాదు అని దోషిపుచ్చుకుంటారు యోగ సూత్రాల్లో చెప్పారు కాబట్టి అది వేదంలో భాగం కాదు కాబట్టి వేదం కాలేదు ఇతిహాసం కాలేదు పురాణం కాలేదు ఇది సనాతనం సనాతనే అలా ఉంటుంది సనాతనే అంటే ఎలా ఉంటుంది వేదము ఇతిహాసము మహాత్ములే వేదం వచ్చినా లేకపోయినా వేదం అంటూ ఉంటారు కాబట్టి ఇతిహాసం అంటే రామాయణ భాగవతాలు కథలు పురాణం అంటే పురాణ కథలు ఇవే మూడే ప్రమాణం మొన్న ఒక ఆయన అంటున్నాడు సనాతన టీవీలో రిపేట్ వస్తే ఆయన అంటాడు ఇంకో పురాణం ఇంకో పురాణం <laughs> అంటే అనుకోకు ఒకసారి రైతులు పురాణాలలో మాకు పురాణాలు అదే ప్రమాణ వాక్యం ఇంకా రైతులు అంటే సంతోషమాట అక్కడికి ఇంట్లో రైతులు యుక్తి ఎలా ఉంటుంది అంటే రైతులు యుక్తికి కూడా తేడా చేయాలి అలాగే మోక్షంగా పోతాం మొన్న అగ్నివేశ్వరి ఆయన నేను ఒక డిబేట్ చూశాను ఆ జీవేషన్ ఆయన మాట ఆయన ఆయన చాలా దేవంతుడు ఇప్పుడు దుఃఖులు ఆయనకి నేను కలిసి యూనివర్సిటీ లో కలుసుకుంటూ నాకు కలిసి మెలిసి ఉన్నాం ఒక్కొక్కసేపు ఒక్కొక్క కొన్ని గంటలు ఎనీవే చాలా పండితుడు ఆది సమాజంలో బాగా ప్రతిష్ట కలవాడు పండితుడు సాహసి సాహసి దేనికైనా లెక్క చేయాలి దిక్కుల్లో దొంగకుండా దొంగతాను అలాంటి కరేజియస్ గాయ తర్వాత వెరీ అవుట్ స్పోక్ ఎదరవాడిని పట్టించుకోకుండా మాట్లాడతాడు ఆయన ఏదో ఉన్నాడు ఆయన అనుమానం లేదన్నా అది కరెక్ట్గానే ఉంది ఆయన అన్నమాట కరెక్ట్గానే ఉంది కానీ ఈ పురాణ పండితులు ఉన్నారు వాళ్ళు మంది ఆయన కాబట్టి వాళ్ళు వ్యతిరేకపోయి ఆయన ఇచ్చేసారు पापी अल्लाह पाखंड हो गया है ये कषाय कैसा धर्म करता है ये पाखंडी है అని ఇలాగా ఆయన ఇచ్చేసారు మీటింగ్ అందరూ ఒకేసారి చేశారు ఆయన అలా చిన్న అంతా అయిపోయిన తర్వాత అంటాడు నేను అడిగిందని చెప్పుకుంటారా వాళ్ళు వాళ్ళ అందరూ కలిసి ఇచ్చేస్తున్నారు ఒక్కడుకు చెప్పింది కూడా అర్థం ఏమి సమావేశం నిర్వహిస్తున్నావు వాళ్ళకి చెప్పుకోవాలి చూసుకుంటాము అని ఆయన యాంకర్తో అన్నాడు అది అవి మాత్రం చెప్పారు సో సాహసం అలాగా సాహసం చేసి దాని మీద మీ సంబంధం ఏదో వచ్చింది అలాగే డైమెన్షన్ ఎనివే యోగ సూత్రాల్లో అలా చెప్పారు ఏమైనా ఇష్టదేవతలతో సంబంధం సంప్రయోగం కలయిక అంటే వ్యవహరించుట ఇటు యోగ సూత్రాల్లో చెప్పిన సిద్ధులు అంటే సరే ఇష్టదేవతలను ఆలోచించి అదే అసలు విభూతి పాదంలో వస్తుంది అంటే అది రెండో వచ్చింది ఏమో కొన్ని ముందు సాధన భావంలో కూడా చెప్పారన్నమాట కాబట్టి ఈ అనిమ జరిమ తేలిక అయిపోవడం బరువులు అయిపోవడం ఇవన్నీ సిద్ధులు ఉన్నాయే ఈ సిద్ధులు యోగశాస్త్రంలో చెప్పబడ్డాయి ఈ సిద్ధులు ఎందుకు ఇవ్వండి ఇదంతా కూడా వేస్తూ అలాగే దేవతలతో మాట్లాడడం ఇదంతా కూడా వేస్తూ అది అలాగా తోసుకుచ్చేయగా అది సాహసమే అలా తోసుకుంటానికి వీలు లేదు అని అభిప్రాయం అంటే అర్థం ఏమిటి ఎవరు కూడా ఒక స్వరూపము కాదు శ్రుతిశ్లోకమాహాత్మ్యం ప్రఖ్యాపయతి పైగా శృతి కూడా లోకం యొక్క మహిమలు చెప్తాం లోకం అంటే ఆసనాలు కాదు మొత్తం ఆ స్కీమ్ అంటాం దాని యొక్క మహిమను శృతి కూడా చెప్తాం ఏమని నిలఖే సంస్థితే పంచాత్మకే యోగగుణే ప్రవృత్తే నమస్య రోగ యోగాగ్నిమయం శరీరం ఇది శ్వేతాశ్వరోపనిషత్తు యోగం యొక్క మహిమను ఇలా చెప్తాం చూడండి పృథివీ అప్ అంటే జలములు తేజ అంటే అగ్ని అని లాంటి వాయువు ఖే అంటే ఆకాశం పంచభూతములు సముఖితే అంటే వాడు ఏం చేస్తాడంటే ఆ ధ్యాన మార్గం యొక్క యోగ ధ్యానం ఉంటుంది ముందు పృథివీ ధ్యానం అంటే మృత్యు ధ్యానం చేస్తారు ఇక్కడ పృథివీ గుణం కలదు దాని మీద ధ్యానం చేస్తారు అలాగే వాయు ధ్యానము ఆకాశం ధ్యానము ఇవన్నీ ధ్యానాలు చేస్తారు ఇదంతా జడ ధ్యానం జనములు జనములు జనములో ధ్యానం చేస్తారు జనములు ధ్యానం చేసి జీవులు అయిపోతారు కదా అంటే అయిపోతారు అంటే ప్రకృతి లయంలో ఉంటారు ప్రకృతి జడం కదా ఆ జడ ప్రకృతిలో కలిసిపోతారు కలిసిపోతే ఏమవుతుందంటే బ్రహ్మానందం వస్తుంది ఎందుకని నిద్రలో ప్రకృతి లయమే అవుతుంది ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కదా కాబట్టి ప్రకృతిలో కలిసిపోవడం ఏదో ఒక చెడ్డది కాదు అని ఆలోచన చేస్తారు సో మొత్తానికి ఎలాగైతే ఆత్మీయ ధ్యానాలు ఏవో ఉంటాయి అవన్నీ చేసేసి వీడు సముచిత వైపు వెళ్ళిపోతాడు పంచాత్మకే ఇక్కడ వ్యాఖ్యానం ఏదో చూశాను నేను సో యోగమునే ప్రవృత్తే యోగము యొక్క గుణము అంటే యోగ గుణము అంటే అణిమా గరిమా ఇత్యాది సిద్ధులకి యోగ గుణము ఉంటాయి అవి వీటికి అధీనం అయిపోతాయి తర్వాత పంచాత్మకే ఈ పంచ పంచభూతములు సముచితే అంటే వీడు ధ్యానం చేయడం దేని చేస్తాడు వాటికి అతీతంగా ఉంటాడు అనిమా నిర్వాహకులైన సిద్ధుల్ని కూడా వీడు వచ్చేస్తాడు ఎవరికి యోగుడు అప్పుడు అంటే యోగాగ్నిమయం శరీరం ప్రాప్తస్య శరీరం అంతా కూడా యోగాగ్నితో నిండిపోతుంది జ్ఞానాగ్ని ఇప్పుడు అర్జునుడు అన్నీ అర్జునులే కర్మ చేసి వాడికి ఏమిటి కావాలి మోక్షం ఏమిటి కావాలి అగ్ని కావాలి అగ్ని కావాలి కర్మ అగ్నితో కాదు ఇప్పుడు మీరు వంట ప్రాంతంలో పెట్టుకుని పది మంది భోజనం వడ్డించే ప్రయత్నం చేశారు మొట్టమొదటి ఏం కావాలి కర్మ చేశారు మొట్టమొదటి ఏం కావాలి అగ్ని ఉపాసనలు కూడా ఉపాసనాగ్ని అని ప్రయోగం పరోపక్షత్లో ఉపాసనాగ్ని ఉపాసనాగ్ని ఏం చేసుకుంటే అంతఃకరణ అంతఃకరణలో ఉండే దోషాలు కాల్చి పాల్చు జ్ఞానాగ్ని మనకు ఉండదు కర్మలన్నీ పోవచ్చు ఇది యోగాగ్ని శరీరం అంతా కూడా యోగాగ్నిలో వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు యోగాభ్యాసం చేసేవాళ్ళకి అంటే ధారణ ధ్యానం కూడా కలుపుకోవాలి కేవలం ఆసనాలే కాదు ఆసన ప్రాణాయామం ధారణ ధ్యానాలు చేసేవాళ్ళకి శరీరం అంతా కూడా యోగ శక్తితో నిండి ఉంటుంది వెరీ ట్రూ చూడొచ్చు యోగా చేసేవాళ్ళు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి రోగం రాదు యోగా చేసేవాళ్ళకి రోగం రాదు అంటే కొంతవరకు రాదని అర్థం అసలే కాదని కాదు కొంతవరకు రాదు ఇప్పుడు వాళ్ళకి మామూలుగా ఈ మిగతా వాళ్ళకి వచ్చి ఇప్పుడు మొక్కలు రిప్లేస్మెంట్ ఈ రీప్లేస్మెంట్ నేను ఒక ఎల్ ఫోర్కి ఎల్ సిక్స్కి వచ్చిన ఇలాంటివి ఇది మాత్రమే ఉండవు యోగా చేసేది వాళ్ళు కూడా యోగ నియమాలు కనుక పాటిస్తూ ఉన్నట్లయితే ఇలాంటివి ఉండవు ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే ఇవన్నీ కూడా మనం భోగ ప్రధానంగా జీవించడం వల్ల వచ్చింది లేకపోతే ఏదో ఇప్పుడు భగవాన్ బుద్ధుడు ఒక బౌల్ పట్టుకెళ్ళి కొంత దక్షిణ వాళ్ళు ఏం చేస్తే తినేసి ఎవరో పనుంది ఆయన ఎనభై ఐదు ఏళ్ళు జీవించాడు పూర్వం దేహత్యాగం చేశాడు రోగాలు ఉండేవి అలా ఉండేవాడు ముందు రోగం ఉంది కాదంటే రోగం ఉంటుంది ఒకవేళ ఉండి ఉండొచ్చు కానీ ఇది రోగము నేను రోగిని అనే అభిమానం లేకపోతే అది ఉన్నా లేదంటే నేను ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్ చూశాను రెండు రకాల క్యాన్సర్ పేషెంట్స్ అనుకుంటాను క్యాన్సర్ లేదనే పోయి చూడడం వెళ్ళి వాడు కాదు వదులుతే వాడు మొదలుపెడతాడు శతపురుగు పుస్తకాలను తినేసినట్టుగా ఇంకా పోతుంది అలా పోతాం వీడి దేహము చదవకుండా దీని మీద ఉంటుంది వీడి ఫైనాన్షియల్ కండిషన్ అలాగే ఉంటుంది వీడి మానసిక శాంతి కూడా చెడ్డ పురుగులు తినేసినట్టుగా తినేసాం అయిపోతుంది మొత్తం అంతా ఫైనల్ గా ఎవరు ఏమీ వెళ్ళాలి అదో రకం క్యాన్సర్ పేషెంట్స్ ఇంకో రకం క్యాన్సర్ పేషెంట్స్ చెస్ అక్కడే ఉంటుంది అదేదో ఆయుర్వేదం విషయం కూర్చుని బాగానే ఉంటారు బాగానే ఉంటారంటే మీరు బాగున్నారా మోనర్ అడుగుతారు బెటర్ అని అడుగుతారు బాగానే అంటే ఆ అభిమానమే రోగాన్ని బలపెట్టి చేస్తుంది అభిమానం లేకపోతే రోగం కూడా ఈగిపోతుంది యోగం అలాంటిది మామూలుగా మనమే యోగాన్ని జయించవచ్చు ఆ మనోబలం అలాంటిది యోగాధ్యయనంలో రోగం అనే ప్రసక్తే రోగ నా జడ జగంధరం ఆయన కాదు మొన్న ఆయన ఒక ఆయన నా వచ్చారు నేను ఎదుగున్నాను కాబట్టి బాగుపడాలి బాధపడుతున్నాను వయస్సు ఇరవై ఒకటి ఆయన చెప్పారు నేను నేను అలా అడుగుతున్నాను ఆయన చెప్పారు ఇరవై ఒకటి లోకమంతా పోసారి పైగా ఆయన చెప్పారు ఇంకో ఒక విద్యుడు నీలో వండుకుంటాను కూరలో మా కోడలు ఆఫీస్కి వెళ్ళిపోతుంది డ్యూటీలు ఎన్నింటిలో వెళ్ళిపోతుంది కూరలో వదిలేసి వెళ్ళిపోతుంది వాళ్ళు ఎక్కడో భోజనాలు చేస్తారు ఒక గిద్దెని మీద నేనే వండుకుంటాను ఎనభై ఒకటి వయసు ఆ గిడ్డి ఉపయోగించుకుని పూర వేసుకుని పెరుగు వేసుకుని వేసుకుంటుంది ఆయనకి ఒక రకంగా దేహాన్ని జీవించిన వరకు సమయం ఎయిటీ వన్ కాబట్టి అది యోగాత్మ్యమైన శరీరం వాళ్ళది వృద్ధాత్మ్యమైన ఉండదు ఎయిటీ వన్ ఆయన అనుకుంటే నేను ఉంటుంది అనుకుంటే కానీ ఆయన అనుకోక ఆయన నా వచ్చాడు ఈ doing all right no issues ఉంటాయి ఇష్యూస్ అందరిలో ఉన్నాయి ఈ రోజుల్లో బ్రహ్మచారులు కూడా ఉన్నాయి ఉంటే కాలక్షేపం అందరూ మందులు మామూలు వేసుకుంటూనే కాలక్షేపం చేస్తున్నారు కాబట్టి ఇదేమి ఆశ్చర్యకరమైన విషయమే కాదు అది గురించి వాడి గురించి కూడా లేదు అంటే వీళ్ళ అభిప్రాయం ఏంటంటే యోగుల అభిప్రాయం ఒక దారకాలం ఆత్మస్వరూప నిష్ట అనేది నిన్న జరగక అది మృత్యువు ఏంటంటే తొందరగా పోవడం చాలా కాలం వాళ్ళ మృత్యు మామూలుగా లోకంలో ఉంటుంది మృత్యువేది మామూలు వేదాంతులు అమృతత్వం కాదు అని యోగ మహిమ శ్వేతాశ్వతం ఉపనిషత్తు కూడా కొనియాడింది ఋషీణామీ మంత్రం బ్రాహ్మణ దక్షిణాము సామర్థ్యం స్మరీయేన సామర్థ్యేన ఋషుడు మంత్రములను దర్శించిన ఋషుడు విశ్వామిత్ర మహర్షి ఇచ్చారు అలాగే బ్రాహ్మణాలను దర్శించిన ఋషుడు ఐతరేయ బ్రాహ్మణము ఐతరేయ మహర్షి కఠ బ్రాహ్మణము కఠ మహర్షి ఈ ఋషులు ఉన్నారు వాళ్ళకి ఒకానొక శక్తి ఉంది వాళ్ళ శక్తిని మనం మన శక్తితో పోల్చుకుని అంచనా వేయడం తప్పు మన శక్తి చాలా అనుభవం వాళ్ళకి అద్భుతమైన శక్తి విజ్ఞాన శక్తి ఉంది అలాగే యోగ శక్తి ఆ శక్తి గల వాళ్ళు ఆ దేవతలతో వాళ్ళు వ్యవహారం చేసేవారు అన్నట్టుగా మనకి రికార్డులు కనపడతాయి రికార్డు అంటే స్పోకెన్ వర్డ్ దాన్ని బట్టి దేవతలకు విగ్రహం మనం స్వీకరించాల్సి ఉంటుంది తస్మాత్ సమూలం ఇతిహాస పురాణం కాబట్టి ఇతిహాస పురాణాలకి ఏదో కొంత బేసిస్ ఉన్నది ఆ బేసిక్ పురాణం అంటే ఇప్పుడున్న ఇప్పుడున్న పురాణాల దగ్గర అవసరంగా పెరిగిపోయి ఎటువంటి పోయింది కొంత మౌలికమైన విష్ణు పురాణం ఇచ్చారని ఎప్పుడైతే తీసుకున్నట్లయితే మత్స్య పురాణం స్టాండర్డ్ అది మనసులో మాట్లాడుతున్నారు కాదున్నాడు ఆయన రికగ్నైజ్ చేసిన ఉపనిషత్తులు పదహారు ఇప్పుడు ఎన్నున్నాయి ఉపనిషత్తులు నూట ఎనిమిది ఆ నూట ఎనిమిదిలో ఉపనిషత్తులు కొన్ని ఉపనిషత్తులు మీ రాకపోతే యువర్ సేఫ్ కొన్ని ఉపనిషత్తులు మీరు జాగ్రత్తగా అర్థం చేసేసుకుంటే మీరు వేదాంత గౌరవం మానేస్తారు మీరు మర్చిపోతుంది ఏమిటి ఎలా ఉన్నాయి ఇది రకాలు రకాలు కలుపుకుంటూ అల్లోపనిషత్తులు తెలుపుతున్నాడు కాబట్టి సాహిత్యము అలా అలాగా వెజితాలను వేసేసి ఎవరు తీసుకొచ్చింది వాడు రాసి పారేశాడు ఉపనిషత్తుల పేరుతో కాబట్టి అది అలా కాదు శంకర భగవత్పాదులు కాకుండా ఆ పురాణ సాహిత్యం ఏదైతే కలదో విష్ణు పురాణాన్ని ఆయన కోట్ చేశారు మహాభారతాన్ని కోట్ చేశారు అలాగా అటువంటి ఆ పురాణ సాహిత్యం ఏది కలదో అది సమూహం దానికి బేసిస్ ఉంది ఎంటైర్లీ బేస్లెస్ కావు కాబట్టి బేస్ ఉంది అంటే దేవతలకు విగ్రహము విగ్రహము స్వీకరించాల్సి లోక ప్రసిద్ధి రవి లోక ప్రసిద్ధి కూడా చూసుకోవాలండి పురాణము వేదము మాత్రమే కాదు లోకంలో ప్రసిద్ధి ఎలా ఉందంటే సంభ ప్రసిద్ధి కూడా ఎలా ఉందంటే సంభవం అవుతూ ఉండగా ఆలంబనము లేనిది అని నిర్ణయించుకుంటా కాదు ఇప్పుడు దేవతలకు విగ్రహము ఉండునా ఉండదా అన్నది మనం ఉన్న చర్చ దీంట్లో దేవతలకు విగ్రహము సంభవమే తీసుకొచ్చిన ఎవరు సంభవమే రాజకీయంగా చూస్తే సంభవమే అని మనం ఊహ చేయొచ్చు అలాగే వేదాల మంత్రాల్లోనూ అర్థవరాలను ఇతిహాస పురాణాల్లోనూ అలాగే చెప్తున్నారు కాబట్టి దేవతలకు విగ్రహము సంభవమే అని సంభవం అవుతూ ఉండక సంభవము ప్రమాణం సంభవము ప్రమాణం అది ప్రమాణం దానికి దృష్టాంతం ఏం చెప్పారంటే ఇప్పుడు పరీక్షలు ఏడు రోజుల్లో మోక్షము పొందారు అని కదా అది కరెక్ట్ కదా అంటే సంభవమా కాదా అని అడగడం కరెక్టా కాదా అని అడగదు ఎందుకంటే అప్పుడు విషయంలో పెట్టారు ఎవరు చూసిన వాళ్ళు లేదు అది పురాణంలో అలా రాసిపోతుంది రాసిన వాళ్ళు కవి కాబట్టి వాళ్ళ డాక్టర్ ఎంత కల్పన ఎంత సొంతం ఎంత యాడ్ చేసింది ఇవన్నీ కూడా అన్ని క్వశ్చన్ అటువంటి పరిస్థితుల్లో ప్రూఫ్ అది కరెక్టా అని ప్రూఫ్ నువ్వు అడగకూడదు నేను proof doesn't exist proof doesn't exist proof doesn't exist మన వేరే కదా ఇందులో నీ ప్రూఫ్ లేదు లేదా నీ ప్రూఫ్ లేదు అటువంటి నువ్వు సంభవము అనే ప్రమాణాన్ని అంటే ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము లేనప్పుడు ప్రత్యక్ష ప్రమాణం అంటే భవిష్యత్తు లేదు అనుమాన ప్రమాణం అంటే ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అలాంటిది ఏం లేదనుకోండి దాన్ని అనుమాన ప్రమాణం ఏమీ లేదు ఇప్పుడు రాముడు అయోధ్య ప్రత్యక్షంగా అయోధ్యరా లేదు ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఉందా లేదు అనుమాన ప్రమాణం రాముడు అయోధ్యలో ఉండేవాడా ఉండేవాడు ఇంకొకటాడు అనే మనం నిర్ధారణ చేయాలి సతి సంభవే సంభవం అవుతుంటే అంటే ఉండి ఉండవచ్చు అనే పాసిబిలిటీ ఉన్నప్పుడు త్రోసిపుచ్చదు పాసిబిలిటీ ఉన్నంత వరకు త్రోసిపుచ్చదు ఎవిడెన్స్ ఎగ్నెస్ట్ వస్తే అప్పుడు త్రోసిపుచ్చదు కాబట్టి దేవతలకు విగ్రహం పాసిబిలిటీ మనకు బాగా బాగా కనబడుతుంది కాబట్టి దేవతలకు విగ్రహం ఉండాలని నేను స్వీకరిస్తాను తస్మాత్ మంత్రాదిభ్య దేవాదీనా విగ్రహవాద్యవగమ కాబట్టి మంత్రాలు అంటే మంత్రము అర్థవాదము ఇతిహాసము పురాణము గౌడశాస్త్రము లోక ప్రసిద్ధి వీటన్ని సంభవము వీటన్నిటినీ బట్టి మనం ఒక మంత్రుడికి రావచ్చు ఎందుకంటే దేవతలకు విగ్రహము దాదాపు ఓకే దేవతల విగ్రహం ఉంటే మనకి ఎవరు ఉండేదండి విగ్రహారాధన చేయమని అధికారం చెప్తున్నారు నిరాధన చేసి ఆ సందర్భంలో అది ఇక్కడ జాతుల సందర్భం ఇక్కడ ఏం సంతోషం ఉన్నవాది సంభవా కాబట్టి దేవతలకి కూడా సంసార దుఃఖం విగ్రహం ఎప్పుడైతే వచ్చిందో ఆ విగ్రహంతో పాటుగా సంసార దుఃఖం కావు వెరీ కరెక్ట్ అంటే కరెక్ట్గా అసెస్ చేయాలి ఇప్పుడు కొంచెం స్వామిదేవి మాట్లాడతారు విష్ణువుకి బాడీ ఉన్నట్లయితే దోమలు గుర్తి చేస్తే ఆయన ఎవరో మనసు రాసుకోవాలి అంటే సమానమైన మొత్తం హాల్లో ఉన్న వాళ్ళు నలుగురు ఆయన చెప్పింది లేదు నేనంటేనే అక్కడ ఉండడానికి ఆశ్చర్యం ఆయనలో బాగా డ్రమ్ లేదు నలుగురు కానీ నేను నేను నలుగురు కానీ నంది అక్కడతో ఆడిపోయిన వాడు కావాలి ఆయన చెప్పిన దాంట్లో ఇంకొక సూక్ష్మమైన ఒక సూత్రం కావాలి నమ్మేసి ఆగిపోతే అది తెలుగుతప్పు బ్రహ్మచారి అంటారు నమ్మేసి లోపు వినేసి నమ్మేసుకుంటారు కొంతమంది అలాగే ఉంటారు లోపు వినేసి నమ్మేసి తెలుగుతప్పు బ్రహ్మచారి నా కూడా ఉంటే అది సెకండరీ ప్రేమలు ఏమిటంటే విగ్రహమే ఉన్నట్లయితే సాక్షాత్తు మహావిష్ణువు అయినా సంసారం తప్పదు కాబట్టి విగ్రహం అనేది ఉంటే దేహాభిమానం ఉన్నదా అనే ప్రశ్న ఇవన్నీ వస్తాయి దేహము నశించి తీయము ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇంద్రుడికి విగ్రహం ఉందంటే ఆయన కూడా సంసారియే ఉంటాడు కేవలంలో ఉన్న సంసారి అమెరికాలో ఉన్న సంసారం లేదా ఇప్పుడు ఇక్కడ మనం అమెరికా విసారి కోసం వెళ్తాం అక్కడ ఎవరున్నారు సంసారం లేదు నిజానికి మీరు గమనిస్తే మన పల్లెటూరులో ఉన్న పేదవాడి కంటే అమెరికాలో ఉన్న ధనవంతులు పెద్ద సంస్థ వాడి సమస్యలు ఎక్కువ వాడి దుఃఖాలు కాబట్టి దేవలోకంలో ఇద్దరు కూడా సంసారి ఆయన ఎప్పుడు ఏదో భయం హై పొజిషన్లో ఉంటాడు అది ఎప్పుడు పడుతుంటాడా అని భయంలో ఉంటాడు ఆయన శత్రువులు ఆ శత్రువులను వెంటబడుకుంటూ ఉంటాడు అప్పుడు బృహస్పతి అలుగుతాడు భక్తుడంటే మీకు మళ్ళీ కష్టం ఆయన అయితే పాదాలు ఆయన దాన్ని ఆయన సరిపోటు చేస్తూ ఉంటారు అది కూడా ఆయన డ్యూటీలో ఒకటి కాబట్టి ఆయన కూడా సంసారం సంసారం ఎప్పుడైతే అయ్యాడో అబ్బా ఎప్పటికైనా సంసారం పూర్తిగా అవుతుందా అని అనుకోవడం సహజం ఎప్పుడైతే అలా అనుకున్నాడో కలుగుతుంది అనే మాట ఎప్పుడో విన్నాడు కాబట్టి శోకం ఆత్మని అని నాకు ఆత్మజ్ఞానం కావాలి ఫలితాన్ని కోరుకోవడం తప్పేది కాబట్టి అర్థత్వం ఉంటుంది అర్థత్వం సంభవము ఉందో లేదో మేము చూసి వచ్చామా సంభవము కాబట్టి ఉపపన్న దేవతలకు కూడా బ్రహ్మ విద్యలు అధికారం కొన్ని సమస్య ఇంకో దృష్టాంతం చెప్పారు దాంట్లోనే పనులు కలిగిన ఇంకో దృష్టాంతం ఈ ద్వైతవాదులు అంటే ద్వైతవాదులు అంటే అద్వైతం పేరు పెట్టుకున్న ద్వైతవాదులు వాళ్ళు ఎవరన్నారంటే ఎంత జీవులు ఒకడు ముక్తి దగ్గర ఇంత జీవులు ఏమిటి జీవులైతే ముక్తి లేదు ముక్త జీవులు అనే వాళ్ళ కాంట్రడిక్షన్ కానీ వాళ్ళకి కాంట్రడిక్షన్ జీవన్ముక్తులు అన్న వాడతారు మాట ముక్త జీవులు వాడు జీవన్ముక్తులు కరెక్టే కదా జీవన్ముక్తులు కరెక్ట్ ఇంకా జీవభావం లేదు వాడికి జీవుడు ఉండగానే ముక్తుడని అర్థం అంటే డాక్టర్ జీవుడైన ముక్తుడని కాదు ముక్త జీవుడు అంటే ముక్తుడైన జీవుడు అంటే జీవుడు రెండు రకాలు ముక్త జీవుడు బద్ధ జీవుడు అనాత్మాన్ని మనం జీవిస్తాం కదా ముక్త జీవుడు అంటే ఎవరు పైగా వైకుంఠంలో ఉంటారు మరి వైకుంఠంలో ఉంటే విడిగా ఉంటే మళ్ళీ మందాలనే ఉంటాయి కదా అంటే ముక్త జీవులో మళ్ళీ అరేంజ్ సాలోక్యం సాముఖ్యం సాక్షి సామీప్యం సాయుధ్యం అని ఐదు ఉన్నాయి దీంట్లో సాయుధ్యంలో ఉన్న ముక్తజీవులు విష్ణువు లోపల ఉంటారు అలా విడిగానే ఉంటారు ఐక్యం ఉండదు విష్ణువు లోపల ఉంటారు దీని మీద కొంచెం సమయం విష్ణువు లోపల ఉండడం విష్ణువు అంటే ఆయన ఎలా ఉంటాడు ఇలా జరుగుతాడు అలా నిలబడి ఉంటాడు గ్రంథంపై నేను ఆయన లోపల ఉంటారు అంటే ఆయన తక్కువ ఉంటారు ఆయన తక్కువ వీళ్ళందరూ చేస్తే ఆయన మాత్రం ఎక్కడ విసిరేది నిద్ర మాత్రం వీళ్ళ ఉండడం కాదు అదే ఆయన ఆ టాపిక్ లో తీసింది నేనైతే ఇండస్ట్రీ చేసి బయటికి ఆయన సో అంటే ఏంటంటే నమ్మడానికి బాగుంది but the point is the whole thesis that this guy is a mukta and still separate from Ishvara is such a flawed thesis it is. It is such a ridiculous thesis and Ahimta. ఆ లోకుల యొక్క మాత్రమే ఉంది భావన తెలుసుకోవాలి అంతేది కాబట్టి దేవతలకు కూడా అత్యంతం ఉన్నది కనుక బ్రహ్మ విద్య వాళ్ళకు కూడా యోగ్యత కావాలి కాబట్టి హాస్పిటల్కి వెళ్ళడానికి ఏమో యోగ్యులు లోపం ఉన్న ప్రతివాడు హాస్పిటల్ వెళ్ళడానికి పోతుంది అక్కడ బయట బెంచి వేస్తాం ఆ బెంచి మీద ఎవరు వస్తారో తెలిసిన లోపులకు మాత్రమే లేకపోతే ఒక్కొక్క రూమ్లో ఆనందండి ఆరోగ్యం హాస్పిటల్ తయారవుతారు వెళ్ళి వీళ్ళ బిల్డింగ్ రోడ్ ఇష్టం కూడా వస్తున్నాడు బెంచి దానికి వీళ్ళు లేవరు అందుకోసం వాళ్ళు ఎవరు వస్తారంటే గెలిచి రోగులకు మాత్రమే రాష్ట్రంలో బెంచీలు తీశారు రోగులకు మాత్రమే ఆ గెలిచి అధికారి ఎవరు రోగి అలాగే వేదాంతానికి అధికారి ఎవరు సంసారం సంసార దుఃఖం కూడా వేదాంతానికి అధికారి సంసార దుఃఖం ఇంద్రాలి ఎందువల్ల విగ్రహం ఉన్నది కనుక కాబట్టి వాళ్ళకు కూడా వేదాంతం అధికారం కలదు అని సిద్ధించేది క్రమముక్తి దర్శనాన్యతి ఏమేవోపద్యంతే క్రమముక్తి క్రమముక్తిని బోధించే వాక్యం దర్శనంలో అంటే క్రమముక్తిని బోధించే వాక్యాలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో కూడా వాటిని ఎలా ఎలాంటి వ్యాఖ్యానిస్తారు అంటే క్రమముక్తి అంటే ఎలా అవుతుందంటే నువ్వు జీవన్ముక్తులు అవ్వవు ఇక్కడ వీడికి బ్రహ్మజ్ఞానం కలగదు కానీ బ్రహ్మజ్ఞానం కలగడానికి కావలసిన తపస్సు శ్రవణాలు అన్నీ చేసి మహా పవిత్రమైన జీవితం రెండు గడుపుమాన వాస్తవం బ్రహ్మజ్ఞానానికి యువత అయిపోయాడు దేహత్యాగం అయిపోయింది ప్రారంభం కాబట్టి ఇంకా ప్రారంభం ఖచ్చితమైన బ్రహ్మజ్ఞానం కలగలేదు దేహత్యాగం అయిపోయింది అప్పుడు వాడు ఏమంటాడు ఏమి నష్టం లేదు వాడు ఆ స్వర్గం హిరణ్య ప్రారంభమవుతాడు అక్కడ హిరణ్య రోజు పొద్దున్నే ఓ గంట సేపు వేదాంత ప్రవర్తన చేస్తూ ఉంటాడు హిరణ్య లేకపోతే ఆయనకి సంసారం ఆయన ప్రథమజీ ప్రథమజీవుడు ఆయన భయపడ్డాడు సో గొడవలన్నీ కూడా వస్తుంది భయపడ్డాడు సహా నా అగామత ఆయన ఓడి కొట్టింది టీవీలో అవి లేవు ఎక్కడైనా దూరపుణాలు ఓడిపోకుండా టీవీ చూస్తూ సంరక్షణ చేయొచ్చు ఇరవై ఏడు మొదలు ఆయన ఓడిపోయింది అంటే సంసారం అప్పుడు తెలుసుకున్నాడు సహా అవే తెలుసుకున్నాడు ఆమె మాస్టర్ అప్పుడు ఆ భయము ఆ బోర్ పోయే అని అలా ఉన్నాను కాబట్టి నిరవేడ భవకాలకు వెళ్తే ఆ యొక్క రోజు వేదాంత ప్రవచనం చేస్తాడు కైలాసాశ్రమం ఉంటే రోజు పొద్దున ప్రవచనం ఉంటుంది భాష ప్రవచనం అలాగే నిరంజన భవకంలో కూడా అప్పుడు వీళ్ళందరూ ఈ వృత్తికి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారని వాళ్ళు అక్కడికి వెళ్తారు వెళ్ళి అక్కడ కూర్చుని ఆయన యొక్క వాక్కులని తత్వవశాన్ని మళ్ళీ శ్రవణం చేసి సందేహాలు ఏమైనా ఉంటే తెచ్చుకుని ధ్యానం చేస్తూ మననం చేసుకుంటూ అక్కడ పడుతారు ఈ మనిషి ఇండియాలో చేయొచ్చు కాబట్టి చేయొచ్చు సరే కొంతమంది ఇండియాలో చేయరు అమెరికా వెళ్ళి చేస్తారు వాళ్ళు అమెరికా వెళ్ళి చేస్తారు ఇండియాలో ఉన్నప్పుడు చేయడం కూడా చేయరు అమెరికా వెళ్ళి అక్కడ చేస్తారు అక్కడ డిస్కవర్ చేస్తారు నిజంగా అలాగే అక్కడికి వెళ్ళి ఈ పదంతా చేసి వాళ్ళు దేవుడు ఉంటారు అని మనకి దీని క్రమముక్తి అంటే ఈ క్రమ క్రమముకి సంబంధించిన వర్ణాలు ఉన్నాయి పంచాయతీ విద్య ఇత్యాది స్థలాల్లో ఈ వర్ణాలు ఉన్నాయి ఈ వర్ణాలలో మీకు మీనింగ్ఫుల్ అవ్వాలంటే దేవతల విగ్రహం ఉండదా దేవతల విగ్రహం అయితే ఈ వర్ణాలన్నీ కూడా అసందర్భంగా ఉంటాయి తెర వేదాంత ప్రవచనం చేస్తున్నాను వీళ్ళందరూ వేదాంతాలను వింటున్నారు తత్వశీ వింటున్నారు అంటే మనం వీళ్ళందరికీ విగ్రహం ఉండాలి వీళ్ళందరికీ విగ్రహం ఉందంటే వీళ్ళు దేవతలే కదా దేవతలైనా అక్కడికి కాబట్టి క్రమముక్తి వాక్యములు మీకు పొసగాలంటే కూడా దేవతలకు శుకస్య తదనాపదశ్రవణాత్ తదాద్రవణాత్ సూచ్యతే ఓం నమ ఓం నమ ఓం నమ ఓం శాంతి శాంతి శాంతి